విని మీరివి దిద్దుండని పనిబడి ప్రార్థించనేల పరుసము నేను మిట్లనునే స్వర్ణము చేయమని తనకై తానౌ సన్నిధా கூடி అనువానమిందుంటే మనవి పాలిమ్మని లేగ తల్లికి తనకై తానిచూను మనవి చేసునే పాలిమ్మని లేగ తల్లికి తనకై తానిచు దయచేసి తా సన్నిధానమందుంటే జయకూడి అనుమా చాలా గొప్ప సూచన ఇందులో చెప్పబడింది విని మీరివి దిద్దుడని పనిబడి ప్రార్థించనేలా పరుసము మిట్లనునే స్వర్ణము చేయమని తనకు తానవును సన్నిధానమనుంటే తెలుపుడి అనుమానమిండుంటే మనవి చేసునే పాలిమని లేగ తల్లికి తనకై తానిచ్చును దయచేసి తా సన్నిధానమనుంటే செல்குடி அனுமான